సుదర్శన శతకంలో మొట్టమొదటి శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది అందులో సకల విధములైన కోరికలు తీరడానికి వీలైన ఒక పదబంధం ఉన్నది సుదర్శనుని జ్వాల మీ మనోరథములను మాటిమాటికి తీర్చుగాక అని సాధారణమైనటువంటి అర్థం ఇది శ్లోకం చదువుదాం సౌదర్శన్యుజ్జిహానా దిశి విదిశి తిరస్కృత్య సావిత్రమర్చి బాహ్యాబాహ్యాంధకార క్షతజగదగదంకార భూమ్నా స్వధామ్నా దుఃఖర్జూ దూరగర్జత్ విభుదరిపు వధూకంఠవైకల్యకల్య జ్వాలాజాజ్వల్యమానా వితరత భవతాం వీప్సయాభీప్సితాని ఈ శ్లోకాల్లో మనం అర్థం తెలుసుకొని వాటిని అనుసంధానం చేసినప్పుడు ఆ పదాలని మనం ఉచ్చరిస్తున్న సమయంలో ఒక మానసికమైన దృశ్యం కదలాడుతుంది దానినే ధ్యానము అని అంటారు లేని పక్షంలో ఒక యాంత్రికమైన వాగ్రూపమైన కైంకర్యం నడిచిపోతూ ఉంటుంది అదైనా ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా కానీ ఒక మానసికమైన దృశ్యం కూడా ఆవిష్కరణ జరిగినప్పుడు మరింత మంచి ఫలితం ఇస్తుందని మనం గ్రహించాలి అందుచేత ఈ శ్లోకాలకి అర్థం తెలుసుకోవాలంటే మొదట శ్లోకంలో క్రియాపదం ఎక్కడ ఉన్నది అనేది మనం గుర్తించగలగాలి ఈ శ్లోకంలో నాలుగవ లైన్లో వస్తుంది వితరతు అని వితరతు అంటే విశేషముగా ఇచ్చుగాక ఏమిటి అభిప్సితాని అదే లైన్లో చివరికి ఉన్నది భవతాం అభిప్సితాని మీ యొక్క మనోరథములను వీప్సయా వితరతు అంటే మాటిమాటికి ఇచ్చుగాక అంటే ఏది అంటే సౌదరిషిని జ్వాల మొట్టమొదటి లైన్లో ఉంది చూసారా సౌదరిషన్ అని దాని పదాన్ని విడదీయాలి సౌదరిషిని ఉజ్జిహాన అని విడదీయాలి ఆ సౌదరిషిని అన్న పదాన్ని తీసుకొని వచ్చి నాలుగవ లైన్లో ఉండేటువంటి జ్వాల దానితో కలపాలి చేత సౌదరిషిని జ్వాల అంటే సుదర్శని యొక్క జ్వాల భవతాం అభిప్సితాని మీ మనోరథములను వీప్సయా వితరతు మాటిమాటికి లభింపచేయుగాక ఆ జ్వాల ఎటువంటిదట మళ్ళా నాలుగో లైన్లో చూడండి జాజ్వల్యమానా సౌదరిషిని జ్వాల అన్నమాట ఇందాక సౌదరిషిని అనేది మొదటి లైన్లో మొదటి పదం తీసుకొని వచ్చి నాలుగవ లైన్లో ఉండే మొదటి పదానికి కలిపాము సౌదరిషిని జ్వాల అని ఇప్పుడు నాలుగో లైన్లో ఉండే రెండవ పదాన్ని దీనికి విశేషణంగా తీసుకుంటున్నాం అంటే ఏమైంది జాజ్వల్యమాన సౌదర్శిని జ్వాల భవతాం అభీప్సితాని వీప్సయ వితరతు అని వచ్చింది అన్నమాట అంటే బాగా చక్కగా ప్రకాశించేటువంటి దానితో సమానమైనది కానీ అధికమైనది కానీ లేకుండా ప్రకాశించే సుదర్శుని జ్వాల మీ మనోరథములను తీర్చుగాక లభింపచేయుగాక ఇంకా ఎటువంటిదట ఆ సౌదరిషిని జ్వాల అనేది అది ఒక వైద్యుడి లాంటిదట అందులో రెండవ లైన్లో చూడండి బాహ్య బాహ్య అంధకార క్షత జగత్ అగదంకార భూమ్నా స్వధామ్నా అని ఉన్నది చూసారా బాహ్య అబాహ్య రెండన్నమాట బాహ్యం అంటే బయటిది అబాహ్యం అంటే లోపలిదిని అయినా అంధకారం అంధకారం అంటే చీకటి బయట అంధకారం అంటే మనందరికీ తెలుసును లోపలుండే అంధకారం అంటే అజ్ఞానం అన్నమాట బయట ఉండే చీకటి చేత లోపల మన అందరి లోపల ఉండేటువంటి అజ్ఞానం చేత క్షత జగత్ క్షత జగత్ అంటే గాయపడిన లేదా బాధింపబడిన లోకాలన్నింటినీ అన్నింటికీ అగదంకార భూమ్న వైద్యుడిగా ఉండే గొప్పతనాన్ని కలిగిన అంటే ఈ వైద్యుడు ఏం చేస్తాడనమాట ఈ సుదర్శన జ్వాల అనే వైద్యుడు ఏం చేస్తాడన్నమాట బయట ఉండే చీకటిని పోగొడతాడు ఆంతరంగా ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు అటువంటి గొప్పతనాన్ని కలిగిన స్వధామ్న అంటే తన యొక్క కాంతి చేత సుదర్శనుని జ్వాల చేత ఏం చేస్తున్నట్ట ఆ సుదర్శనమూర్తి సావిత్రం అర్చిహి తిరస్కృత్య మొదటి లైన్లో ఇంచుమించు చివరిలో చూడండి సావిత్రం అర్చిహి అంటే సూర్యుని యొక్క కాంతిని తిరస్కృత్య అంటే మసకబారేటట్టుగా చేసేసి సుదర్శనుల జ్వాల ఒక్కమారు ప్రకాశించిందంటే సూర్యుడు తేజస్సు కూడా అలా మసకబారిపోతుందన్నమాట అంతేనా దిశి విదిశి తిరస్కృత్య దిశి విదిశి దిక్కులలోనూ విదిక్కులలోనూ కూడా ఏం చేస్తోంది తిరస్కృత్య అంటే కాంతిని ఆ సూర్యకాంతిని కాస్త మసగబ మసగబారేటట్టుగా చేసి దిశి విదిశి ఉజ్జిహాన అన్నమాట అంటే దిక్కులలో విదిక్కులలో ఉజ్జిహాన బాగా ప్రకాశించేటువంటి మళ్ళా ఇందాక చెప్పుకున్న సౌదరిషణి జ్వాల భవతాం అభీప్సితాని వితరతు అని అర్థం ఇక్కడితో ఆగిపోలేదు మూడో లైన్లో చూడండి దోహర్జూదూర గర్జత్ విభుద రిపువధూ కంఠ వైకల్య కళ్యా అన్నారు చూసారా అంటే ఏమిటో తెలుసా దోహర్జూదూర గర్జత్ వాళ్ళు ఉన్నారు విభుధ రిపులు ఉన్నారు అంటే దేవతలకి శత్రువులైన వారు రాక్షసులన్నమాట వారికి ఏమిటి దోహర్జూ అంటే భుజాలకి తీట ఎక్కువట తమ బలవంతులమనే ఒక గర్వం కదూ వారికి అనుచేత భుజాలు ఎప్పుడూ కూడా తీటగా ఉంటాయి ఎవరితో యుద్ధం చేద్దామా ఎవరితో యుద్ధం చేద్దామా అని అలాంటి ఆ తీట చేత ఏం చేస్తూ ఉంటారు వారు దూర గర్జెత్గా గట్టిగా పెద్దగా అరుస్తూ ఉంటారు సింహనాథం చేస్తూ ఉంటారు వారు అలాంటి విభుధ రిపువులు ఉన్నారు విభుధ రిపులు అంటే అంటే దేవతల శత్రువులు రాక్షసులు ఉన్నారు విభుదరిపు వధువులు ఉన్నారు అంటే ఆ రాక్షసుల యొక్క భార్యలు ఉన్నారు ఈ సుదర్శన జ్వాల ఏం చేస్తుందట ఈ సౌదర్శిని జ్వాల ఏం చేస్తుందట వారి కంఠములను వైకల్య కల్య వారి కంఠములన్నీ కూడా బోసిపోయేటట్టుగా చేస్తుందట వెలవెలబోయేటట్టుగా చేస్తుంటే ఏమిటి వారి మంగళసూత్రాల్ని కాస్త ఇది కత్తిరించి పారేస్తుంది అంటే అర్థం ఆ రాక్షసుల్ని సంహరిస్తుంది అని అందుచేత బయట లోపల ఉండే అంధకారాన్ని తొలగించగలిచినది రాక్షసులను సంహరించగలిచినది మిక్కిలి ప్రకాశిస్తున్నది అయిన సుదర్శన జ్వాల మీ కోరికలను మటిమాటికి తీర్చుగాక అని ఈ శ్లోకానికి తాత్పర్యం అన్నమాట